అచల లక్షణం పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరుక ఓడి మెరుగా కన్ చట్టువలే கடலகுண்டூனு பட்டாபயல் ఇటీదిరిగి భావింప నగును ఎరుక లేక సేవింపదగును వట్టిల చేత పట్టుబడకను ఈ గుట్టు దేశికు నోట గట్టిగా భావిం పదగును ఎరుక లేక సేవింపదగును పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరుక కోడి మెరుగకన్ చట్టువలే కదలకుండా బట్టబయల్ తిరిగి భావింపదగును ఎరుకలేక సేవింపదగును వట్టి ఆశాలత వట్టి ఆశల చేత పట్టుబడకను ఈ గుట్టు దేశకు నోట గట్టిగా తెలుసుకుని భావింపదగును ఎరుకలేక సేవింపదగును ఇది పదవి భజన